నమ్మకమైన పెంగులిన తండ్రి మీ పాదాలు కొన్నాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఉదయకాలం సమయంలో తండ్రి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన కృపకై దయకై మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను పెంగులిగిన రాజా పెంగులిగిన రాజా మమ్మల్ని ఏర్పాటు పెట్టుకున్నటువంటి ఆ ఏర్పాటును బట్టి ఆ పిలుపుని పెట్టుకుంటున్నాను అయ్యా పిలుపు తగిన జీవితం జీవించినట్టు కృపను అనుగ్రహించండి దేవాదిన దినం మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ కృపకై అయ్యా నమ్మకమైన తండ్రి హెచ్చరికలకై వాక్యాలకై అయ్యా అయిన తండ్రి నీ పాదాల స్తోత్రాలు వందనాలు స్థుతించుకుంటున్నాను తండ్రి దేవా అంత దినాల్లో ఉండిగా అయ్యా నమ్మకమైన తండ్రి మీకు నమ్మకమైన పాత్రలు గాను అయ్యా యజమానుడు వారి దగ్గర సాధనాలుగాను తండ్రి సహాయం చేయండి ప్రకృతికై జీవితాలకై కుటుంబాలకై అయ్యా వారి యొక్క సాక్షి జీవితానికై మీకు ఆచరించుకుంటున్నాం సమయం మా జీవితాల్లో ఎంతో ప్రయోజనకరంగా అయ్యా మీ నాన్న చేస్తారని కొట్టివారు మనం ఇచ్చుకుంటూ అయ్యా వేడి వేడిస్తూ నమ్మకమైన దేవా మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎత్తుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి పాట పాడదాం పాడాలనా పాడండి అన్న జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములో జీవితాములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు శ్రీ జీవితాములో ఎంతైనా మంచి కాపరి కష్ట బదలలో మన ప్రభువు సమీపముగా నుండినెంతో గాలి తుఫానులను గద్దించు మనతో నుండు యాత్రలో గాలి తుఫానులను గద్దించు మనతో నుండు యాత్రలో ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితాములో ఎంతైనా మంచి కాపరి ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెన్ను మనలను కదిలించగా ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెన్ను మనలను కదిలింపగా మునుగునప్పుడు మొరపెట్టిన మనల రక్షించుతానే క్రిస్తేయి జీవితాములో ఎంతైనా మంచి కాపరి క్రిస్తేయి జీవితాములో ఎంతైనా మంచి కాపరి ఇది జీవితములో నిరాశ చే కృంగిపోయి మనం నప్పుడు జీవితములో నిరాశ చే కృంగిపోయి మనమున్నప్పుడు విజయము బలపరచి జీవ కిరీటమిస్తును విజయము బలపరచి జీవా కిరీటమెత్తును ప్రీతి జీవితములు ఎంతైనా మంచి కాపరి క్రీస్తే జీవితములు ఎంతైనా మంచి కాపరి ప్రభు వే మన దుర్గము ఆయన ఎందే నిలచినసు యేసు వే మన దుర్గము ఆయన యందే నిలచినతో నిశ్చయముగా జయింతుము ఓడిపోవును శత్రువు నిశ్చయముగా జయంతుము ఓడిపోవును శత్రువు క్రిస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి జీవితాములో ఎంతైనా మంచి కాపరి తండ్రి మీకు వదనాలైనా సర్వోన్నత దేవ మీకే స్థుతులు స్తోత్రాలు ఇది మేమంతా మీ సంచారం నడిపించి సురక్షితంగా తండ్రి పన్ను విజయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మా ప్రవర్తనంతట్లో మీ అధికారానికి లోపంలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని మీ యొక్క వాక్యాన్ని గ్రహించి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మీయానికి దయచేయండి ప్రతి దశలో మీరే మాకు శాఖలు నడిపించి మీరే మహిమందమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఒక పరిచయాత్మకమైన విషయాన్ని మనం ధ్యానిస్తాం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇక్కడ ఇద్దరు ప్రవక్తల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం రాజుల గ్రంథం రెండవ అధ్యాయం చూడండి ఇరవై రెండవ అధ్యాయం మొదటి రాష్ట్రంలో సిరియన్లు ఇస్రాయల్ ద్వారా మూడు సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధము జరపక మానిరి సమాధానం ఉంది మూడు సంవత్సరాలు యుద్ధం లేవు కానీ అనవసరంగా మూడవ వచనంలో ఆహాబుకి ఒక ఆశ వచ్చింది ఏమనంటే రామోచిలాదు అనే పట్టణము సిరియన్ల అధికారంలో ఉంది అది మనది మనం దాన్ని లాగేసుకోవాలా అప్పుడు నాతో పాటు యుద్ధానికి వస్తావా అని తన వినాయకుడైన పాటలు అడుగుతున్నాడు మహావేమో ఉత్తర దిక్కున శోభ్రోని ప్రాంతంలో రాజుగా ఉంటున్నాడు పాటు దక్షిణ దిక్కున రాజుగా ఉంటున్నాడు అయితే ఆహాబు భార్య పేరు దశపేలు ఆహాబు కుమార్తె పేరు అతన్య అయితే యహోషపాతు కుమారునికి అతలియాని వివాహం చేసుకుంటాడు ఆ ఉత్తర దిక్కున బబులోను అడగడు బాబేలు బయలుదేవత ఆరాధన ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కునికి వస్తాయి తల్లి నుంచి కుమార్తెకి కుమార్తె నుంచి దక్షిణ రాజ్యానికి యూధ రాజ్యానికి వచ్చేస్తున్నాడు అట్లా మొత్తం విశ్రాంతాలందరూ బయలుదేవతను ఆరాధించడం స్టార్ట్ చేస్తారు అటువంటి టైంలో చూడండి యహోషపాటు మంచి భక్తి గలవాడు కానీ ఆహాబుతోని ఏమొద్దండి ఎగవేలు కుమార్తెని తన కోడల్లాగా మెచ్చుకున్నాడు ఆ కోడళ్ళు సీదా దక్షిణ భాగానికి తీసుకొచ్చి విశ్వంతో మొత్తం చెడిపోవడం చేసింది రెండు రెండు దేశాలు చెడిపోయి రెండు భాగాలుగా కాబట్టి అటువంటి అటువంటి ఆ టైంలో రామకిలాది నుంచి నేను నిజం గోత్రం వస్తావా అంటే యోషపాతం ఉంటుంది తప్పకుండా వస్తా అంటుంది ఎందుకు విజయం ఉంటుంది కాబట్టి కొడుకుకి కూరలు తెచ్చుకోవాలి కాబట్టి మంచి ప్రవర్తన మనం చూస్తాం కదా దుష్ట సాంగత్యం మంచి ప్రవర్తన చేరుకున్నట్టు మంచి రాజు రాము కానీ దుష్ట సాంగత్యం ఆహాబితం చేయడం వలన ఆహాబు అన్యాయంగా జీ అన్యాయంగా జీవించినట్టు నా నాబోతుని అన్యాయంగా చంపించి అతని పొలం లాక్కోవడం చేస్తుంటాం అని దేవుని యొక్క ప్రవచనం అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో ఒక దర్శనం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నికయ అనే దైవజనుడు గొప్ప ప్రవక్త అతనికి ఆపోజిట్ గా అబద్ధ ప్రవక్త ఉంటాడు సిడికియా అయితే సిడికియా కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి నికయ కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఏది ప్రభు వలన కలిగింది ఏది మోసపుచ్చు ఆత్మ వలన కలిగింది ఎందుకంటే ఈరోజు గ్లోబల్ స్కేల్లో మోసం ఉంది ప్రపంచమంతటా మోసం ఉంది ఏందా మోసం అంటే వ్యాక్సిన్ తీసుకొని మనం కొంత నార్మల్ లైఫ్ జీవించగలుగుతాం నార్మల్ లైఫ్ అనేది లేదు యాక్చువల్గా శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ లైఫ్ ఉండదు మనకి మరి అంతకంటే చెడిపోతుంటది దుర్వినం కాబట్టి మరి అన్యాయంగా జీవించడం జరిగిపోతూ ఉంటుంది అక్రమం విస్తరించిపోయింది కాబట్టి అనేకల ప్రేమ చల్లారిపోయింది ఇప్పుడు బలవంతంగా వ్యాక్సిన్స్ ఇచ్చే టైంకి మనం వచ్చేసినాం అయితే ఆ వ్యాక్సిన్స్ ద్వారా ఎంతమంది చనిపోతారు ఎంతమంది క్రిపుల్ అయిపోతారని మనం ఎప్పుడో చూసినాం ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ క్రితంగా చూస్తాం దాని గురించి ఇప్పుడు బలవంతంగా దాన్ని ఇవ్వబోతున్నారు అది గ్లోబల్ స్కేల్ దీని ద్వారా ఏమవుతుందంటే అనేక మంది చనిపోవడం వైరస్ కంటే వ్యాక్సిన్ ద్వారా ఎక్కువ మంది చనిపోతారని చూపించిన కూడా వాక్యం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎందుకు మోసపోయినారు సిదికే అనే ప్రవక్త తన దగ్గర దగ్గర మూడు వందల మంది ప్రవక్తలు ఉన్నారు శిష్యులు వాళ్ళందరూ మోసపోయినారు గొప్ప ప్రవక్త ద్వారా సిదికియా వచ్చేమంటుందంటే ఆ బిడ్డని ఆయన ఎక్కడి నుంచి పోయి ఆ కంసాలు ఉండే కదా పోయి ఇనప కొమ్ములు చేసుకొని వచ్చిండు ఇనప కొమ్ములు చేసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి పరంగా చూపించినదో ఈ ఇనప కొమ్ములతో నువ్వు సిరియా రాజుని పొడిచి చంపేస్తావని అప్పటికే అనుమానమే యహోషపాతికి ఇంకా ఏమో లేదా సిరిగా ఎట్లా ప్రవచించిందో దాని దగ్గర మూడు వందల ప్రవక్తలు అట్లనే మూడు వందలు ఎంతమంది నాకు జ్ఞాపకం లేదు వాళ్ళందరూ ఏకరీతిగా ప్రవచించారు అది మోసపుచ్చు ఆత్మ అది ఎట్లా మోసపుచ్చు ఆత్మ అంటే మీకైనా ప్రవక్త ఇంకొక ప్రవక్తున్నాడు యోహోషపాతంటుడు ఇంకా ఎవరు లేరు ఆ ప్రవక్తలు ఈ దేశంలో ఇంకా అని ఒకరున్నాడు కానీ వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రకటిస్తాడు కానీ ఆహా అంటాడు పర్లే తీసుకుంటాడు అంటాడు ఆయన తీసుకొచ్చినాక మీకయ్యతో మాట్లాడుతున్నప్పుడు మీకయ్య అంటారు ఇస్రాయల్ అందరూ పర్వతముల మీద చెదిరిపోయిన గొర్రెలాగా కాపరి లేని గొర్రెలాగా చెదిరిపోయిన వాళ్ళకి కనిపిస్తారు నాకు అంటాడు ఆయన దర్శనం ఎట్లుందో చూడండి సిటికీయ దర్శనం ఎట్లుందో చూడండి సిటికీ ఏమంటున్నాడు ఈ ఇనుప కొమ్మలతో వాడిని చంపుతా చంపు చంపుతా ఉంటున్నాడు కానీ మిక ఏమంటున్నాడు కాపరి లేని గొర్రెల్లాగా ఇసల్ తలందరూ చెదిరితారు అంటే కాపరి పోతుండ్రు చావబోతున్నాడు ఇంకో చెడబోబోతున్నాడు దాని తర్వాత సిదికే వస్తాడు సిదికే పక్కనే ఉంటాడు ఇద్దరు ప్రవక్తలు పక్క పక్కన నిలబడినారు ఇప్పుడు చూడండి అది సీన్ ఎట్లుంటుందో ఇక్కడ చేస్తున్నాడు ఆకాశం తెరబట్ట నుంచి వెళ్తున్నాడు దేవుడు తన దూతలు ఇటు పక్కన అటు పక్కన నిలబడి వాళ్ళు సంభాషిస్తున్నారు ఈ లోకంలో ఆహాబు యుద్ధానికి పోయి చనిపోలాన్ని ఎవరు ప్రేరేపిస్తారని అప్పుడు దూతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వెళ్ళేస్తున్నారు పురాతనమైన భక్తులు రకరకాల ఐడియాస్ ఇస్తున్నారు అక్కడ అయితే ఆయన వింటలేదు దేవుడు ఎవరి మాట ఎందుకంటే తెలుసు దూతాలు అట్లా మోసం చేయలేరని ఒకసారి మోసం చేసి మొత్తం పడిపోయారని తెలుసు వాళ్ళకి భయం మోసం చేయలేము మనం అబద్ధం చెప్పలేమని తెలుసు వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఐడియాస్ విత్తలేడు అసలు వాళ్ళని అటెన్షన్ తీసుకుంటలేడు ఎవరు ఆయన అటెన్షన్ లాగలేకపోతున్నారు దేవుళ్ళ అటెన్షన్ అప్పుడు దురాత్మ ఎప్పటి నుంచి వచ్చాడు భూమి చుట్టూ అటు ఇటు తిరుక్కుంటా వచ్చి నిలబడింది అపవాదియైన సైతాన్ అంటున్నాడు దాని పంపించు నేను వెళ్తా కాహాబు రామకి పోయి యుద్ధానికి పోయి చనిపోవాలని నేను ప్రేరేపిస్తాను అతన్ని అప్పుడు దేవుడు అవుతున్నాడు ఇదంతా మికయ్య చేస్తుంది దర్శనం చూడండి అంటే ఖచ్చితంగా మికయ్య కూడా అక్కడ పోయిందనగానే ఆత్మలో ఆయన శరీరం ఇక్కడే ఉంది కానీ ఆయన ఆత్మ పరలోకంలో పోయి అక్కడ ఎవరు చూస్తా ఉన్నాడు సైతాన్ని మాట్లాడడం సైతాన్ అంటాడు నన్ను పంపించి నేను చనిపోలాగా అతన్ని ప్రేరేపిస్తా అన్నాడు ఎట్లా ప్రేరేపిస్తావని దేవుడు అడుగుతున్నాడు సైతాన్ని సైతాన్ అంటున్నాడు నేను అతని దగ్గర ఉన్న ప్రవక్తల నోట్లో అబద్ధము ప్రవచించే ప్రవ ఆత్మలాగా ఉండి ప్రవచిస్తా అది వాడు నన్ను ఇద్దరు చనిపోతాడు అంటాడు అప్పుడు దేవుడు అంటాడు పో నీకు అధికారం ఇచ్చిన ప్రతిసారి ఈ విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ప్రపంచాత్మకంగా మోసము గాడే పర్మిట్ చేస్తాడు ఎందుకు పర్మిట్ చేస్తాడంటే తెసలో రాష్ట్ర పత్రికలు చూపించిన ఎన్ని సంవత్సరాల నుంచో వాక్యం ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో అబద్ధాన్ని నమ్మినట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడే వారికి పంపించుతున్నాడని కాబట్టి సత్యాన్ని అన్వేషించకపోతే మనం అబద్ధాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది ఈరోజు జరిగింది అదే గ్లోబల్ స్కేల్ ప్రతి ఒక్కరు అబద్ధాన్ని ఆశ్రయించు ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ లైఫ్ అనేది అబద్ధం కదా ఇరుకు మార్గం కదా సత్యం విశాల మార్గం అబద్ధం అందరూ విశాల మార్గం ఎన్నుకున్నారు సేవకులు ప్రపంచం గ్లోబల్ స్కేల్లో ఈ వైరస్ వ్యాక్సిన్స్ తీసుకుంటే విశాల మార్గం వ్యాక్సిన్స్ లేకుంటే ఇరుకు మార్గం కానీ వ్యాక్సిన్ లేకుండా ఎట్లా బ్రతకాలా బ్రదర్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే విశాలంగా అయిపోతుంది లైఫ్ కానీ ఏ విశాలం కొరకు వాళ్ళు ప్రయాసపడుతుండ్రో ఆ విశాలమే వాళ్ళని విషాదకరమైన జీవితాలను నడిపిస్తుంది గ్లోబల్ స్కేల్లో మ్యాసివ్ డెత్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఈరోజు మార్నింగ్ కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి చనిపోయింది వ్యాక్సిన్ తీసుకొని ఇవి న్యూస్ లో బయటకు వస్తాయి కనుక గవర్నమెంట్ ప్రతిపాదేసింది ఈ కంపెనీ వాళ్ళు కూడా కొనేశ్వరు మీడియాస్ హ్యూజ్ మంది ఇవన్నీ రానియకుండా ఎందుకు చేస్తున్నారంటే పాపులేషన్ చేయడం కొరకు చేస్తారు ప్రపంచాత్మకం పాపులేషన్ గురించి ఎక్కువ అయిపోయింది తగ్గించేసాడు అనేసి స్మాల్ పాపులేషన్ అంటే కంట్రోల్ చేయొచ్చు పెద్ద పాపులేషన్ అయితే కంట్రోల్ చేయలేదు ఇది గ్లోబల్ స్కేల్ గా పొద్దునే నేను న్యూస్ చూస్తున్నా క్రిస్టియన్ ఫెయిత్ న్యూస్ ఒకటి చూస్తున్నా అందులో ఇంతవరకు అరవై మిలియన్ బేబీస్ ని అబార్ట్ చేసేటంట కేవలం ఆ దేశంలోనే సిక్స్టీ మిలియన్ బేబీస్ ని అబార్ట్ చేసిండ్రు అబార్షన్ అంత అన్యాయమైన లోకంలో మనం ఉంటున్నాం ఇప్పుడు కన్వీనియర్ కానీ టైంలో ఇస్రాయల్ పల్లి వెనకడికి వాళ్ళ పిల్లల్ని బయలుదేవత అర్పించు అంటే అది చిన్న దేశం స్మాల్ నంబర్లు జరిగింది కానీ ఇప్పుడు మిలియన్స్ వెళ్ళిపోతుంది ఎంతమంది పిల్లల్ని కనిపిస్తున్నారు క్రిస్టియన్ కంట్రీస్లలో గర్భాలని అంత భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం నీకే చూడగలుగుతాడు జీవితాన్ని మూసపోయినవాడు మీకే దగ్గరకు వచ్చాడు వచ్చి నా మీద నుంచి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అతని చెంపంగా గుర్తున్నాడు కొడుతున్నాడు చేయండి ఎటువంటి ప్రవక్త అయినా మోసపోయిన ప్రవక్త దుష్టాత్మ ఉండట్లేదు ద్వేషాత్మ ఉండట్లేదు నాకంటే నీకు ఎక్కువ తెలుసా అని చెప్పే ఆత్మలు ఇవి నువ్వు ఎఫెక్షన్ వచ్చినావు నువ్వు ఫుల్ టైం మరవా నీకు ఏ చర్చ ఉంది ఇట్లా మాట్లాడే టైప్ ఆత్మ ఇవన్నీ కానీ దేవుడు మిగతాయితేనే మాట్లాడతాడు ఊరి చివరిని గుడిసేసుకొని గుడిసే ఉన్న ముసలిని మాట్లాడుతున్నాడు దేవుడు పంచభక్ష పరమాణం తింటున్న సిద్ధిజ్ఞాతను మాట్లాడింది దేవుడు మోసపోయిన ప్రవక్త ఒక ముఖాముఖం ఒక ముఖం జగనవాడు వచ్చి సోల్జర్ వచ్చి ఈ సిరికి ఏం చంపాల్సి వస్తుంది చివరికి ఒక అన్ని వచ్చి చంపాల్సి వస్తుంది ప్రవచిస్తారు ఇది నువ్వు గమనిస్తావు నా దగ్గరికి వెళ్ళి ఆత్మ ఎప్పుడు బయలుదేరిపోయింది అన్నప్పుడు అది నువ్వు గమనిస్తావు తల్లిలో అంటాడు ఇదే విషయము మనము నిర్మీయ కాలంలో కూడా చూస్తాం ఇర్మియాకి వ్యతిరేకంగా హనని అనే ఒక ప్రవక్త లేదు ఇర్మియా ప్రవక్త ప్రపంచానికి ప్రవక్త అయిన దేశాలకి ప్రవచి ప్రవచించిన వాడు బబులోని గురించి ప్రవచించిన వాడు రకరకాల దేశాల గురించి ప్రవచించిన వాడు ఏషయ కూడా అంటే ఈ హననీయ ఇర్మియాకి వ్యతిరేకంగా ప్రవచించిన వాడు అతని వెంటనే మరణిస్తాడు కాబట్టి దీని అనేది ఏంటంటే గ్లోబల్ స్కేల్లో మోసం ఉంది నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు అని అడిగితే తెలిసిపోతుంది నువ్వు మోసపోయిన గుంపులు ఉంటావా లేక మోసాన్ని పసిగట్టి బయటకు వచ్చిన గుంపులు ఉంటావు ఎందుకంటే నేను నిన్న చూపించిన మరి సైతాను చాలా తెలివి గల సృష్టిలో జీవులను మూడో వంతు దూతలనే మోసగించగలిగిండు అసలు వాళ్ళు మోసపోవడానికి వీలే లేదు దూతలు ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు కాలాల గురించి మరి వాళ్ళని ఎట్లా మోసగించిండు వీడు ఏం వాక్యం చెప్పి మోసగించడం అనేది నేను తెలంగాణ నేను తెచ్చిన దూతలని మోసగించిన వాడు మనుషులు మోసగించలేడా మరి సునారంగా ఆదమ వాళ్ళ కాలం మొదలుకొని ఈరోజు వరకు మోసగిస్తూనే ఉన్నాడు వాడు మనం ఆ మోసాన్ని పసిగట్టాల రక్షణ పొందిన మన అపవాది తంత్రాలను గుర్తించాలన్నాడు మన సేవ జీవితం దానికి సంబంధించింది కాబట్టి అపవాది తంత్రాలను గుర్తించడం వాటిని ఎదుర్కొందాం నిన్న నేను చూపించిన ప్రపంచాత్మకంగా అంత పెద్ద company Pfizer company CEO interview వాడు అంటున్నాడు నేను ఎందుకు తీసుకోవాలా వ్యాక్సిన్ అంటున్నాడు మా కంపెనీలో ఎవరు తీసుకోరు వ్యాక్సిన్ అంటున్నాడు అంటే మేము నువ్వు తీసుకోకుండా ప్రపంచంలో అందరూ తీసుకోమంటున్నావు ఎందుకు అని అడుగుతున్నాను మీకు ఇంటర్వ్యూలో నేను హెల్దీగా ఉన్నాను కదా అంటున్నాడు నేను ఫ్రంట్ లైన్ లేను కదా అంటున్నాడు నాకు అరవై తొమ్మిది యాభై తొమ్మిది ఏళ్ళు అంటున్నాడు మా దగ్గర ఎవరికి అవసరం లేదు వ్యాక్సిన్ అంటున్నాడు వారి కంపెనీలో ఎవరికి అవసరం లేదంటే కానీ బయటలోకి ఇస్తారంట వ్యాక్సిన్ ఇంత భయంకరమైన మోసం వాడిని పట్టుకున్నది దురాత్మ ప్రతి కంపెనీ అట్లా వాడు వాడుకుంటుంది ఈ రోజులలో కాబట్టి మనము బహు జాగ్రత్తగా మన కుటుంబాలని బిడలని సంఘస్లని సేవకులని మనం కాపాడుకునే బాధ్యత ఇది చెప్పే బాధ్యత మనకు రీసెర్చ్ చేయాలి బైబుల్ వాక్యం ధ్యానించాలా ప్రవర్శనలు ఎట్లా నెరవేరుతుందో గ్రహించాలా ఎన్ని టైమ్స్ లో ప్రవచనాలను అర్థం చేసుకుంటే క్రైస్తవాన్ని పోయింది ప్రవచనం ఎవరు ధ్యానించారు నైన్టీ నైన్ పర్సెంట్ ధ్యానించారు ఆధారకరమైన వాక్యాలే రొటీన్ లైఫ్ విని విని విని విని విసర్జన్యర్ పాడిండే పాట అన్న సామెత జ్ఞాపకానికి వస్తా ఉంటుంది కానీ మనకు ప్రభు చూపిస్తున్నారు ఆయన మనతో పాటు ఉన్నాడు ఒక గుంపుని ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న గుంపును ఆ గుంపులో మనం అందరం ముందు ఆయనకి వందలు అర్పించుకోవాలా కృతజ్ఞతలు అర్పించుకోవాలా యథార్థత పరిశుభ్రతతో జీవించాలా నేను రీతికరమైన సేవ చేయాలా మనకు ఫుల్ టైం లేదు పార్ట్ టైం లేదు బైబుల్లో నేనే లేదండి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ కలిగించండి అటువంటి కృప కలిగి కాబట్టి మీరు అటువంటి కృప అనుభవించిన ప్రభుకి వర్ణాలు చెప్తాం ప్రార్థన పూర్వకంగా పరశుధర వరకు తండ్రి మీకు వర్ణాలైనా జబంతిస్తే చేసి ప్రభావ ఈ లోకంలో కంట్రోల్ తీసుకుంటున్నారు మనుషులు ఈ బిడ్డలు దీన్ని పసిగట్టాల ప్రభావ ఆలస్యం కాకముందే మెలుకొని ప్రభావ జాగ్రత్తగా దాన్ని రెసిస్ట్ చేయాలి మీ అందరికీ చూపించాలి ఈ మోసాన్ని ప్రపంచాత్మకంగా ఉన్న మీ మోసం వైరస్ కంటే వ్యాక్సిన్ ద్వారా ఎక్కువ మంది చనిపోతారని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ కాబట్టి నేను జాగ్రత్తగా వీటిని గ్రహించి అనేకలు చూపించాలా నేను దాని కొరికే నిలబడుతున్నాను ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని మేము అందరికీ చూపించాలా ప్రభా ఎంత మోసం ఉంది ఇందులో అటువంటి బాధ్యతను మీరే మాకు అనుగ్రహించండి మా స్వార్థం కొరకు మా గొప్పతనం కొరకు వ్యక్తిగత గుర్తింపు కాకుండా ప్రభావ మిమ్మల్ని మహింపరచేయాలన్నా మిమ్మల్ని స్థుతించి గణపరచేయాలన్నా ఏది మేము చేయాలా మీ బిడ్డల్ని తండ్రి ఆ యొక్క సీలింగ్ లో తీసుకొని రావాలి ప్రొటెక్షన్ లో తీసుకొని రావాలా అక్కడి శైలం మూలన్నీ నడిపించాలని చేసి కృష్ణ ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ వన్ బై వన్ ప్రార్థన చేశాం స్తోత్రం బాబా పరిశుద్ధుల గొప్ప దేవ మధురానికి సర్వశక్తిమంతుడానికి వందానికయ్యా అబ్రహామి సాఫి ఆకల్య దేవ పరిశుద్ధుల రూపమైన నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకున్న నిన్న నేను నిరంతరం ఏకీకరణ దేవ మహాగంగా మహోన్నతుడ సర్వాధికారి దేవ పరిశుధానికి వందానికయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీలో పెండిపెట్టున్నారు ఆయన దీవారాజు మమ్మల్ని సాక్షి కాపాడి మీకు దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలికగా నీకే కృతజ్ఞతలు అర్పించుకోసం సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగును కాక హాలలియ ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వర్ణాలిసయ్యా నా తండ్రి మికాయ ప్రభా ఒక రాబోయే ఒక మోసాన్ని పచ్చిగట్టినాడు ప్రభా నాయన యేసు ప్రభా దక్షిణ రీతిగా అతను చూడగలిగినాడు ఆహాబు దగ్గర ప్రభ నాలుగు వందల మంది ప్రవక్తలు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలతో ప్రభా మోసపోయి ఆహాబుపోయి యుద్ధాన్ని గురించి చనిపెట్టి మేము చూస్తున్నాం ప్రభా ఈ రోజు ప్రపంచం ప్రపంచమంతా ప్రభా ఆయన మోసాన్ని నమ్ముకొని ప్రభా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు మీ యొక్క ప్రవచనాన్ని ప్రభా మీ యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి ప్రభా అబద్ధాన్ని నమ్ముకొని ప్రభా ఆయన ఆ రీతిలో జీవిస్తున్నప్పుడు ఆహాబు మరణించాల్సి వచ్చింది ప్రభా నా దేవ ఆ రీతిగానే ప్రభా మీరు కొత్త నిబంధనలు చూపిస్తున్నారు ఎవరైతే సత్యాన్ని అవిధేత చూపిస్తారో వాళ్ళకు మోసపు చాకుని వాళ్ళని పంపిస్తున్నారు ప్రభా వాళ్ళు మోసపోయి నశించిపోయినారు ప్రభా రీతిగా కానీ ప్రభా యుగ సమతి చివరి అంచులు మేము ఉంటుండగా ప్రభా కనికరములు తండ్రి ఈ రోజు కూడా ప్రభా ప్రపంచం అంతా ఆ మోసపోతుంది ప్రభా ఆ మోసంలో నుంచి ప్రభా అనేక మేము మీకు సత్యంలోకి మేము నడిపించాలా ప్రభా గొప్ప జన అంతటిని అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించు నాయన మికాయ చూడగలిగిన ప్రభా మికాయ దర్శనం చూడగలిగిన ప్రభా మేము మికాయలాగా ప్రభా ఆత్మీయ స్థితిని మీ తంపుని గడగాల రాబోయే మోసాన్ని ప్రభా ఈ లోకంలో ఏం జరగబోతుందో ప్రభా మేము గ్రహించాలా ప్రభా ప్రార్థన పూర్వకంగా వాటిని అనేకలు ప్రకటించాలా ప్రభావ ఆ మోసంలో నుంచి వాళ్ళందరూ బయట తీసుకొని రావాలా మీరే కాపాడమని ప్రార్థిష్టమైన గొప్పదంటే నా ఏసయాలంటే అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించండి నైనా వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చండి ప్రభావ ఆ కలువరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థ పొంది ప్రభావ పట్టి బిడ్డను స్వస్థపచ్చమని ప్రార్థిష్టమైన నా దేవాక వైరస్ నుంచి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన ఆ వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావ తక్కువ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా ప్రొటెక్ట్ చేయాలా ప్రభావ మాకు జ్ఞానం అనుగ్రహించండి నా దేవా ఇస్తు ప్రభావ ఈ సత్యాన్ని ప్రభావ మేము అనేకని ప్రకటించాలా అనేకని చెంతగా నడిపించాలా ప్రభావ దాన్ని సేవ నటించి మీ యొక్క ప్రార్థన చేయాలనే విషయాలు మీరు మాకు ఎన్నో విషయాలు బయలుపరిచినారు అన్నారు ప్రభావ ఆయన నీకే స్థితులు స్తోత్రం ప్రభావ శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ బహు భయంకరమైన కాలం మేము ఉంటున్నాం ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా నీతి సత్యాన్ని ప్రకటించే బిడలుగా మేము జీవించాలి అనే భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరికీ చేయాలి ప్రభావ అలాంటి సేవా జీతాలకు మమ్మల్ని అందరూ నడిపించండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతాలకు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రభావ గురితో ఉన్న ప్రతి బ్రదర్స్ని వాళ్ళ కుటుంబాలను సిస్టర్స్ వాళ్ళందరూ మీరు దీవించి ఆశ్రయించండి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరి అనుగ్రహించండి అభిషేకించి మీ సేవలు వాడుకోండి క్రైస్తవ సంఘం ప్రతి సంఘం సత్యంలో రావాలా అబద్ధ బోధించాలంతా బయటికి రావాలా ప్రవచనాలు ధ్యానించాలా అర్థం చేసుకుని ప్రభావ మీ సత్యం నడవాలా ప్రభావ అలాంటి బిడ్డలకు సాధ్యమని ప్రార్థిష్టమైన ఈ దినమంతా మీ సాయం చెప్పి నడిపించిన ఆయన మీకు నూతనమైన కృప నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఇష్టడు ప్రభాడు భయంకరంగా మనుషుల్లో ఉండి పనిచేస్తున్న ప్రభావ నాయన ఇస్తే ప్రభావ వాడికి గద్దిస్తున్న వేస్తున్నాంలో ప్రభావ నాయన ఇస్తే ప్రభావ మీరే మాకు సాయం నడిపించి మేము చేయ ప్రతి పని వాటి అంతట్లో మీరు మాకు సాయకులు నడిపించి మీ ఆత్మ నడిపించి మాకు అనుగ్రహించండి ప్రతి శోధం మీద విజయం అనుగ్రహించి ప్రభావ మీరే మాకు సాయకులు నడిపించమని ప్రార్థిస్తాం నేను మీరు ఆఖరి పర్యంతరం చివరి వరకు ప్రభావ ఈ యొక్క రక్షణ ప్రణాళిక మేము జీవించాలా అనేకులు మేము నడిపించాలా అలాంటి సేవ జీవితం అందరూ నడిపించి మీరు ఆత్మ సిద్ధపరచుకోమని ఈ వాక్యం ప్రభావ మీరు సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రభావ ఆయన మోసపోకుండా ప్రభావ అందరినీ బయటికి తీసుకొని రావాలా మరి విశేషంగా మిఖాయ ఆస్థితిగా చూడగలిగిన దర్శనం అన్ని చూస్తుండే ప్రభావ ఆ తండ్రి ఆ మోసం ఏ రీతిగా ఉందనేది కాబట్టి ప్రభు మేము కూడా ఆ రీతిగా చూడాలా అనేకులు ప్రభావ మీ చెత్తు నడిపించాలా అనేక సిద్ధపరచాలి మీ కొరకు ఆ మోసం నుంచి వాళ్ళు బయట తీసుకొని రావాలా ప్రభావ అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగురించి మీ రాత్రికి మమ్మల్ని సిద్ధపరచుకున్నాము తెలవరా ఏ శక్తి పరచుకున్నాము ప్రార్థిస్తున్నాను ఆమె ఆమె బ్రదర్ మాట్లాడి ఆ వాక్యం మా ఉదయంలో ప్రభా స్టోర్ చేయని తలంలో కావు ప్రభా ప్రభాని కరించి నాది వాణి సుధం అలలియ నాది మన లోకమంతా మోసం పోయింది సుప్రభ ఆ మోసం నుంచి ప్రజలకు విడిపియాలి సుప్రభ మీకు ఆత్మీయ స్థితి ఎదురు చేయని ఇంకా సరస్వతం నడిపించింది గూడ రాసాలను తెలియవచ్చని ఆ వాక్యం ఆ ఉదయం భద్రపరిచి నమ్మరేయాలి ప్రకటించాలి సభ ధైర్యం లేక నా దీవానికి చేస్తున్న ప్రభా ప్రతి సంఘాల ప్రభావ సరస్వతం రావాలి సుప్రభావం కార్యం చేయని అలలియా వ్యాక్సిన్ వేసుకున్న ప్రభా అలలియా దాన్ని చెదగొట్టి కలిపాల ప్రభా అలలియా ప్రజలు విడుదల పొందాలా ఏ అంత్యకాలంలో స్వార్థ పోవాలా అందరి రక్షణ పొందాలా ఏ వైరస్ పట్టింది వాళ్ళకి స్వస్థపరచని వాళ్ళకి రక్షణ తెచ్చని నా అభిమాని శ్రోతం మా గ్రూప్ ఎంతమంది రాలే ఆ బిడ్డలు పుట్టంతా అక్కడ జీవించి వాళ్ళకి సిద్ధపరిచర్యించండి వాళ్ళ కుటుంబంతా ప్రభా రక్షణ పొందాలా అందరు సేవ చేయాలి సుప్రభ నా జీవనం ఖరించిన ఆటగా తొలగించేయాలి కాల్చి నూతన విషయం నూతన శక్తి బలం తెచ్చని నా ప్రభానికి శోతం అలాగే నాదియా యథార్థత తీగల సేవ చేశారు ఇసు అలాగే ప్రభా అలాగే నాదియా మాకు మార్చని అలాగే సిద్ధపాటు జరిగించి సేవలు నడిపి సైతం దీయాలు కాల్చి ప్రతి ఆటగాలు కొట్టేసి నా దీవానికి సుధంతో మోదీ ప్రభా అలాగే నాదియా మనతో నీ రక్షణ దగ్గర చచ్చిపోతుంది దేవా కనుకరించే ప్రార్థన అందరి రక్షణ పొందాలి సుప్రభా మీరే సహాయకులు నడిపించి మీరు ఆటలు సిద్ధపరచుకొని సమయం ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు అందరికీ ప్రతి ఒక్క బిడ్డకి గ్రూప్ లోని ప్రతి ఒక్కరికి వైరస్ బాధితులు అందరికీ సదాకాలం తోడైను గాక ఆ మెయిన్ ఆ మెయిన్